మూడు వందల ఎనభై నాలుగు అండి కొందరికివి సమ్మతి అయితే కొందరి గావు ఇందరి లోపల నీవెడ మాయలు ఏ గతి తెలిసేనేనయ్యా దూరము కర్మమునకు జ్ఞానము తోడనే ఒండొకటికిని దూరము పరమునకు ప్రపంచము తొలుత విరుద్ధంబు దూరము విరతికి సంసారము తుద మొదలేదు ఈ రీతుల నీ వెడమాయలు ఏ గతి తెలిసెదనేనయ్యా కూడదు దేహమునకు నాత్మకు గోత్ర విరోధంబు ఎన్నడును కూడదు కోపమునకు శాంతము గుణావగుణములును కూడదు బంధమునకు మోక్షము కోరికలేకట్లుగాన ఏడ కొలదిగా శ్రీహరిమాయలు ఏ గతి తెలిసెదనేనయ్యా శ్రీవేంకటపతి నన్నీ గతి చిక్కించితివి జగమునను భావింపగరాదు నీ మహిమ బహుముఖములయర్థముగాన ఏ విధమును నేటికి నాకిక ఎందెందని తగిలెద నేను దైవికమగు నీ దాసానుదాస్యము దక్కినదే నాకు